ఇరవై ఆరో పాయింట్లో ఏం చెప్తుందంటే అవల్ అవల్పురి అవల్పురి ఈందేనో కుచేలరై పోలే అయి ఈందేనో కుచేలరై పోలే గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ మేము చెప్తుంది ఏమంటే నేను అటుకులు ఇచ్చిననా కుచేలరు లాగా అని చెప్పేసి ఏమాత్రం కొద్దిగా అటుకులు ఇచ్చేసి భగవంతుని ప్లీజ్ చేసి ఉండొచ్చు కదా కూచులోడు ఇంత కొద్దిగా అటుకులు ఇచ్చేసి భగవంతుడు దొరికిపోయినాడు కదా ఇంత పెద్ద స్వామి ఏమి ఏమి పెద్ద కష్టమైన వస్తువు కాదు ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది అది పెద్ద హార్డ్ వర్క్ ఏం లేదు సో ఏమాత్రం కొద్దిగా ఇచ్చి ఉంటే నాకు ఆయన అనుగ్రహం దొరికేది కదా అది నేను చేయలేదని చెప్పేసి అట్లా ఈ సుధాముడు గురించి మాట్లాడుతుంది సో మనం ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాము శాస్త్రం శాస్త్రం ఏం చెప్తుందంటే సుఖదేవ్ గోస్వామి సుధాముడు గురించి చెప్పే ముందు కొన్ని విషయాలు చెప్తున్నారు అంటే పరీక్షిత్ మహారాజుకి మళ్ళీ మళ్ళీ వినాలనిపించింది భగవంతుని కథ అయితే సుఖదేవ్ మహారాజ్ అంటారు ఈ భౌతికమైన ఆసక్తి లేని వ్యక్తులకు ఎప్పుడు కూడా భగవంతు గురించి వినాలా వినాలని కోరిక కలుగుతాయి నేను నిన్ననే చెప్పినాను కదా ఈ పాస్పోర్ట్ సైజుల ఫోటోలో చెప్పలు వస్తే బాగుండదు అట్లా మనము భగవంతుడు కావాలనుకున్న వాళ్ళు మరీ ఎక్కువ ఆడంబరాలు మరి ఎక్కువ షో చేస్తే బాగుండదు కొద్దిగా సరళమైన జీవితము తన ఒక అన్ని చోట్ల తన ఒక సరళతనంగా ఉండడం సింపుల్గా ఉండడము భగవంతుడికి అన్ని చోట్ల నచ్చుతాయి భగవంతు దాన్ని ఇష్టపడతాడు తన భక్తులు మరి చైతన్య మహాప్రభు కూడా చెప్తున్నారు బాలోనా కాయబో బాలనా డాల్బో మరి విపరీతమైన కాస్ట్లీ కాస్ట్లీ దుస్తులు ఎక్కువ వేసుకోవద్దు మరీ గ్రామ్యకత నా సునిబో ప్రజల్పలు అక్కడిది ఇక్కడ స్టోరీలు అంతా వినొద్దు గ్రామ్యకత నా సునిబో ఆ ప్రజల్పలు ఎక్కువ వినద్దు ఎక్కువ ఎక్కువ కాస్ట్లీ కాస్ట్లీ దుస్తులు వేసుకోవద్దు మళ్ళీ మరీ ఎక్కువ లగ్జూరీగా తినడానికి అలవాటు చేసుకోవద్దు ఇదంతా భక్తికి ప్రమాదం చేస్తాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండని చెప్పేసి చెప్పి అన్ని శాస్త్రాలు కూడా ఈ విషయం కొద్దిగా గట్టిగానే చెప్తుంది ఒక్కొక్కరు చూస్తాము నలభై వేల రూపాయల సారీలు అరవై వేల రూపాయల సారీలు ఎందుకు అంత అవసరమా మనకు భక్తుకు భక్తికి వచ్చిన తర్వాత కొంత సరళమైన జీవితాన్ని గడపడము నేర్చుకోవాలి మనము అట్లా మనకు కావలసింది ఏమే సుఖదేవ్ మహారాజ్ పరీక్షితుగా చెప్తారు మనముకు కావలసింది చెవులకు భగవంతుని కథ నోట్లు భగవంతుని యొక్క కీర్తిలు చెప్పడము ఇది కదా మనకు కావలసింది అట్లా ఆయన శ్రీమద్ భాగవతంలో కూడా రెండో అధ్యాయం రెండో స్కందంలో మూడో అధ్యాయంలో ఒక ఇరవై ఒక ఇరవై శ్లోకంలో ఇరవై నంబర్ శ్లోకంలో చెప్తున్నారు కదా ఎవరైతే చెవులు భగవంతు గురించి వినదా అది వచ్చి ఎలకలు అక్కడక్కడ రంధ్రాలు చేసి పెడతాయి చూడండి అటువంటి రంధ్రాలు అదో పనికిరాందు ఎవరు నాలిగ వచ్చేసి భగవంతుడి గురించి పొగడదా అది వచ్చి కప్పది ఒక నాలిగలాగా కప్పకి నాలిగ ఉంటుంది అంటే దాంట్లో ఏం లాభం లేదు దోమలు పట్టుకోవడానికి పనికి వస్తాయి అంతే అది ఇట్లా నాలిగలు అంటుకో గమ్ములాగా ఉంటాయి దోమలు వచ్చి కూర్చుంటే టక్క మింగేస్తాయి దానివల్ల దాని కడుపు నిండదు దేనికి పనికిరాదు అది ఆ నాలిగ తర్వాత తలకై కూడా భగవంతునికి వంచలేని తల కూడా అది కూడా ఒక ఇదిలాగా కర్చిఫ్ లాగా అది ప్రయోజనం లేదు ఊరికే ముఖం తుడవడానికి పనికి వస్తాయి కానీ ఒళ్ళు కప్పుకోవడానికి అది పనికిరాదు చిన్న ముక్క గుడ్డ ముక్క ఉంటే అట్లాంటిది భగవంతుడికి వంగలేని ఆ శిరస్సు అది కూడా వేస్ట్ ఆ శిరస్సు పైన ఊరికే పెద్ద పెద్ద కిరీటలు పెట్టుకుంటే భగవంతుడు వంగలేరు పెద్ద పెద్ద పదవులు ఉంటాయి వాళ్ళకు ఆ పదవుల వల్ల అది ఊరికే బరువు అంటుంది శాస్త్రం నువ్వు భగవంతుని యొక్క గ్లోరిఫై చేయలేని నీ పదవిలు అది భగవంతుని పొగడలేని నీ పదవిలు వచ్చేసి అది బరువు ఊరికి నీ తలకాయకి బరువు దానివల్ల ఏం ప్రయోజనం లేదు భగవంతునికి సేవ చేయలేని చెయ్యి వచ్చి అది శవం ఒక్క చేయిలాగా డెడ్ బాడీది చేయిలాగా అది దేనికి పనికిరాదు అది అవతలి యువతలు వాగుతుంటుంది దాన్ని కట్టేస్తారు మామూలుగా కట్టేసి దానికి ఒక గులాబీ పువ్వు పెట్టేస్తారు మధ్యలో అది అటు ఇటు తిరగకుండా అది దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా ఏం ప్రయోజనం లేదు ఎవరొక్క కళ్ళు వచ్చేసి ఆ భగవంతుని యొక్క దివ్యమైన మూర్తి కానీ భగవంతుని యొక్క ది మందిరం పక్కన ఉండే తీర్థం గంగా నది లాంటి పవిత్ర తీర్థాలు ఉంటాయి నదిలు ఉంటాయి ఇటువంటిది ఒక దర్శనం చేయలేని కళ్ళు ఉంటుంది కదా అది నమలి కళ్ళలు అని చెప్పేసి నమలి కళ్ళలతో నమలి కళ్ళలకు దృష్టి ఉండదు అది దేని చూ చూసే శక్తి ఉండదు ఊరికే రంగురంగులు ఉంటాయి ఐలైనర్ వేసినట్లు మంచి బ్యూటిఫుల్గా అందంగా కనిపిస్తుంది కానీ దాంట్లో ఎవరిని మనం చూడలేము అట్లాంటి కళ్ళు ఇది భగవంతుని యొక్క దివ్యమూర్తుల్ని ఆయన ఒక తీర్థాలని ఆయన క్షేత్రం నుండి ఆ పుష్కరిణిని దర్శనం చేసుకోలేని కళ్ళు వచ్చి ఆ నమలి కళ్ళలాగా దేనికి ప్రయోజనం లేదు ఎవరైతే పాదాలు దివ్య క్షేత్రాలకు పోదా అది చెట్టు ఒక చెట్టుదొక కాళ్ళలాగా మంచం కంత కాలు ఉంటాయి లేకుండా చెట్టు కూడా జీవం ఉంటుంది కానీ జీవం ఉన్న దాని కాలు ఏం ప్రయోజనం లేదు అది అక్కడే ఉంటాయి చెట్టు ఎక్కడకపోదు అట్లా చెట్టు చెట్టులాగా అది దేనికి ప్రయోజనం లేదు అక్కడే ఉంటాయి కానీ చెట్టు కాలులాగా చెట్టు మనం కొన్ని ఇంటి కింద కొన్ని సపోర్ట్గా పెద్ద రాడ్ పెడతాం అది ఎక్కడ పోదు అది అక్కడే ఉంటాయి సపోర్ట్గా ఇచ్చినట్లు ఆ పాదాలు ఆలోచించాల మనము పెళ్లి పిడాకులని అన్ని చోట తిరుగుతాము ఒక గుడికి పోవాలంటే పదిసారి ఆలోచన చేస్తాము పొదమా వద్దా పొదమా వద్దా అని చెప్పేసి అట్లా ఈ ఎవరైతే పాదాలు భగవంతుని వైపు ఒక తీర్థయాత్ర చేయదా అది వచ్చేసి చెట్టు ముక్కల్లాగా అది వేస్ట్ పనికిరానిది అని చెప్పేసి భాగవతం చెప్తా ఉంది ఎవరొక హృదయము ఎవరొక హృదయము భగవంతుని ఒక భక్తుల ఒక పాద ధూళిని తలపైన పోసుకోవడానికి ఇష్టపడదా లేకుండా భగవంతును వాడుకున్న ఆ పుష్పం ఒక వాసనలు చూడడానికి ఇష్టపడదా లేకుండా హరినామం చేస్తూ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే భగవంతుని నామ సంకీర్తన చేసినప్పుడు ఏ రకమైన అనుభూతి కలగడ ఏ ఒక్క హృదయానికి అదొచ్చేసి ఇనుము ఇనుము హృదయం అంటుంది ఐరన్ నుంచి చేసిన ప్రయోజనం లేదు అది అదే దానివల్ల ఆడదు మార్పు అనే దాని ఏవో హృదయంలో ఏమాత్రం ఆ ఒక ఆనందం ఆయనకు కలగట్లేదంట మామూలు చూస్తాం మనము గుడిలంతా వచ్చినప్పుడు మన హరికృష్ణ మంత్రం పాడుతూ ఉంటే చిన్న పిల్లలు కూడా చూడండి ఆ హృదయం పవిత్రం ఉందని మనకు తెలుస్తుంది చిన్న పిల్లలు కూడా చూస్తూ ఉంటారు వాళ్ళు కూడా చేయిని క్లాప్ కొడతా ఉంటారు కదా భజ భజన చేయడానికి వాళ్ళ మైండ్ ఒప్పుకుంటుంది చప్పట్లు కొడతా ఉంటారు సో కానీ కొంచెం మంది చూడండి ఏదో నీళ్ళలాగా ఏదో పెద్ద కోల్పోయినట్టు ఒక సైడ్లో వచ్చి నిలబడి ఉంటారు సండే సండే మనం కీర్తనలంతా చూస్తాం కదా ఏదో దూరంగా నిలబడడం దగ్గర రాకుండా ఉండడం మనకు సంబంధం లేనట్టు ఏదో వీళ్ళు పిచ్చోళ్ళలాగా ఎగురుతున్నారని చెప్పేసి వాళ్ళు అనుకోవడం అయితే శాస్త్రం చెప్తుంది వాళ్ళ హృదయం అంతా అది ఇనుము రాడ్ నుంచి చేసింది దాంట్లో కృష్ణుడు యొక్క కీర్తనల అనుభూతి కలగట్లేదంటే అంత పాపం ఉంది లోపలని చెప్పేది అదే శాస్త్రం చెప్తుంది అట్లా తన సర్వస్వాన్ని ఏం లేని సందర్భంలో కూడా తన తనకి ఇంకా వేరే ఆశించకుండా తన సర్వస్వాన్ని భగవంతుడికి అర్పించిన అంటే ఆ ధర్మానికి భక్తికి విరుద్ధంగా పోకుండా ఎప్పుడు శాస్త్రం చెప్పిన మాట ప్రకారమే నడుస్తూ తన జీవితం గడుపుతూ ఇస్తే భగవంతుడు ఏని నేను వాళ్ళని వీళ్ళని అడగను అని చెప్పేసి కష్టపడి జీవితం గడిపేసి తన జీవితం అంతా భగవంతుడి కోసం ఆయన తలుచుకోవడానికే వాడేసి ఆయన వైపే చూస్తూ ఆయన అనుగ్రహానికి పాత్రుడైన కుచేలుడు గురించి ఈరోజు మనము చెప్పుకోదాము అట్లా కుచేలుడు గొప్ప భక్తుడు కృష్ణ యొక్క పరమ స్నేహితుడు ఆ కుచేలుడు ఎప్పుడు భగవంతుని ఒక సేవ చేస్తూ సేవ చేస్తూ ఉంటాడు ఇంట్లో ఆయనకు ఒక మంచి భార్య సుశీల అనే పేరు ఆమె కూడా భగవంత్ భక్తులు ఎప్పుడో మగ్నమై ఉంటుంది అయితే చాలా దరిద్రము ఏమాత్రము ఇది లేదు సంపదం లేదు ఏమాత్రం సంపదం లేదు ఇంట్లో కానీ అన్నిటికిన గొప్ప సంపదమైన భక్తి అనేది వాడుకుంది చాలా చాలా గొప్ప ఇది ఉండింది భక్తి ఉండింది హృదయంలో సో శాస్త్రం చెప్తుంది హరిభక్తులు పేదవాళ్ళని అన్నచ్చా లక్ష్మీపతి దాసులు వాళ్ళంతా వాళ్ళని ఎవరన్నా పేదవాళ్ళు అంటారా క్షీర సముద్రం పక్కనే ఉండే వాళ్ళకి ఒక గ్లాసు పాలు కానీ ఒక గ్లాస్ పెరుగు కానీ కరువు వస్తుందా నీళ్ళు మజ్జిగకి ఏమైనా కరువు వస్తాయా ఏం లేదు ఆ పాలు తీసుకుని తోడు పెట్టేస్తే రేపు పెరుగు తర్వాత కావాలంటే వెన్న తీసుకోవచ్చు తర్వాత నెయ్యిలు ఉండొచ్చు నెయ్యి తీసుకోవచ్చు బాగానే బతకచ్చు ఎందుకంటే పాల సముద్రం పక్కనే ఉంది డబ్బులు ఇచ్చుకునే అవసరమే లేదు పాలు ఇంకా రోజు పాలు పెరుగు నెయ్యి మొత్తం బాగా తృప్తిగా తినే వాళ్ళని ఎవరైనా పేదవాళ్ళు అంటారా ఎవరు పేదవాళ్ళు కాదు అట్లా లక్ష్మీపతి యొక్క భక్తులు లక్ష్మీపతి యొక్క దాసులు ఉన్నారు కదా వాళ్ళు పేదవాళ్ళు కానే కారు డబ్బులుండేవాడు ఉన్నారు సుయోధనుడు ధనరాశ్య ఉంది దుర్యోధనుడు శిశుపాల దంతవక్ర వీళ్ళంతా డబ్బులుండేవాళ్ళు వీళ్ళంతా మనం డబ్బులుండేవాళ్ళని మీ శాస్త్రం పొగడిందా ఏం లే దుష్టుడు దరిద్రుడు అని చెప్పి తిట్టేసింది కానీ వాళ్ళని ఎక్కడ గ్లోరిఫై చేయలేదు శాస్త్రం ఎందుకంటే కృష్ణ భక్తి వాళ్ళకి లేదు కృష్ణ భక్తికి అనుకూలం లేని డబ్బులు అది వేస్ట్ అది దాని ఏ ప్రయోజనం లేదు పేదరిక ఆయన కృష్ణ భక్తి ఉంది ఆయనే నిజమైన ధనికుడు ఆయన బాగా డబ్బులుండేవాడు మహా ధనాధిపతి ఆయన అని చెప్పి శాస్త్రం చెప్తుంది ఎందుకంటే ఆ లక్ష్మీపతిని తీసుకున్నాడు ఇంకేం కావాలి వాడికి ఆ లక్ష్మీపతి ఆయన చేతి లోపల ఉన్నాడు అని చెప్పేసి ఆ అన్నిటికిన గొప్పది ఏమంటే భగవంతుని భక్తియే తన అన్నిటికిన గొప్పదని చెప్పేసి తెలుసుకున్నాడు అట్లా చాలా పేదవాళ్ళు బట్టలు కుచేలంటేనే చినిగిపోయిన బట్టలు ఉండేవాడని చెప్పేసి చినిగిపోయి చినిగిపోయి అక్కడక్కడ దానికి ముడియేసి ముడియేసి పెట్టినారు అది అక్కడక్కడ పెద్ద పెద్ద గంటలు గంటలు కనిపిస్తున్నాయి ఒక అన్ని చోట చినిగింది మొత్తము భార్య కూడా అటువంటి బట్టలు ఉండిందని చెప్పేసి శ్రీమద్ భాగవతము చెప్తా ఉంది చాలా పేదవాడు పిల్లలు కూడా ఉన్నారు అట్లా ఒకరోజు పొద్దున చూస్తూ ఉంది భార్య వృత్తి ఏదో అక్కడక్కడికి వెళ్తారు ఆ ఒడ్లుని దంచేసి అక్కడక్కడ కొద్దిగా అన్నం బియ్యం అక్కడ ఉంటాయి దాన్ని ఎవరన్నా ఎత్తుకోవచ్చు అనే శాస్త్రము అది వాళ్ళు కొద్దని వాళ్ళు వదిలేసిపోయిన బియ్యం ఉంటాయి ఒడ్లతోటి కొన్ని బియ్యం ఉంటాయి దాన్ని తీసుకుంటారు అది కూడా కొన్ని పక్షులు కానీ వదలరా కొద్దిసేపు పక్షులంతా తినేసి పోయిన తర్వాత ఆ బియ్యం మనం తీసుకోవచ్చు అని బ్రాహ్మణులకు ఒక ధర్మం అది ఉంచవృత్తి అట్లాంటి బియ్యం తీసుకొని రావడము నైవేద్యం పెట్టడం తినడము అయితే ఒకరోజు చూస్తుంది పాప ఆ అభిషేకానికి నీళ్ళే నైవేద్యానికి నీడే పెట్టుకున్నాడు భర్త సుధామ అనుకునింది ఈరోజు అంతే మన కథ అన్నం ఉండదు తినడానికి ఏముండదు నీళ్ళు తాగి బతకాల ఆకలి వేరుగున్నారు పిల్లలు వేరుగున్నారు ఇంత కష్టపడి ఇంత బాధపడి ఎందుకు ఇంత బాధపడాలి మనము మీరు ఏదో అంటున్నారు కదా మీకు కృష్ణుడు లక్ష్మీపతి మీ యొక్క పరమ స్నేహితుడు అని చెప్పేసి ఎందుకు ఒకసారి ఆయన దగ్గర పోకూడదు ఎందుకు ఈ పేదరికి ఇంత కష్టపడి ఒక ఇటువంటి జీవితం ఎందుకు మనం ఇంతకాలం గడపాలా ఒక్కసారి ఆయన దగ్గర పోయి వస్తే బాగుంటుంది కదండి అని చెప్తే ఆయనకు కూడా అవును దేనికి అనగని మంచి నాకు మంచి గుర్తు చేసినావు నిజమైన ధర్మపత్ని నీవు కృష్ణుడి దగ్గర పోమనింది కృష్ణుని పోయి పిండేసినామని చెప్పలే కృష్ణుడి దగ్గర ఒకసారి పోయి రాకూడదా ఒకసారి ఆయన దగ్గర పోయి కలవకూడదా అని చెప్పింది సరే మంచి పని కృష్ణుని ఒకసారి కలుస్తానని చెప్పి పోదాం అనుకొని బయలుదేరుతాడు కృష్ణుడి పైన చాలా ప్రేమంతో బయలుదేరతాడు బయలుదేరి ద్వారకకు పోవాలా ద్వారక పోయేప్పుడంతా భగవంతుని ఒక తలుచుకొని తలుచుకొని వెళ్తాడు అయితే పోయే ముందు ఏం చేస్తాడంటే ద్వారకకి వెళ్ళాలా ఫ్రెండ్ని చూడాలంటే ఆ ఒట్టి చేతులు పోకూడదని చెప్పేసి భార్యకు ఒక మాట చెప్పేసి అటుకులు తీసుకునేసి వెళ్తాడు అటుకులు కూడా వాళ్ళ ఇంట్లో లేదు ఆ ఇంట్లో ఈ ఇంట్లో అంత పొద్దున త్వరగా లేసి నాలుగైదు ఇంట్లు అడిగేసి ఎండిపోయిన అటుకులు డ్రైగా దానికి ఏదో నెయ్యో లేకుండా నువ్వులంతా తాలింపు వేసి వేసేసి చక్కెర వేస్తే బెల్లం వేసి టెంకాయ ఎంత వేస్తే ఏదో రుచిగా ఉంటాయి ఒట్టి అటుకులు ఏం రుచిగా ఉంటాయి ఇన్ని ఈ అటుకులు వచ్చేసి నాలుగైదు ఇంట్లు ఇంట్లో ఏం లేదు అటువంటిది నాలుగైదు ఇంట్లు పోయి తీసుకున్నాడు తీసుకునేసి భార్య తీసుకుని వచ్చింది భార్య తీసుకుని వచ్చేసి దాన్ని కట్టడానికి ఒక మంచి పాత్రలు కూడా లేదు తీసుకుని పోవడానికి అదే చినిగిపోయిన ఒక చిన్న డ్రెస్ చిన్న గుడ్డ ముక్క దాంట్లో అక్కడిక్కడంతా ఎట్టో ఒకటి కట్టేసి పట్టుకొని పోయినాడు సంకలు వేసుకునేసి బయలుదేరినాడు బయలుదేరేసి పోయే దారి అంతా భగవంతుని తలుచుకునేసి తలుచుకునేసి బయలుదేరుతున్నాడు బయలుదేరితే ఆ ద్వారకకు చేరినాడు సౌరాష్ట్ర సౌరాష్ట్ర నుంచి ద్వారక కొద్ది దూరం ఉంది ద్వారకకు చేరినాడు ద్వారకకు చేరేసి అక్కడ వేరే వాళ్ళ వృష్ణిలు వేరే వేరే వాళ్ళదంతా ప్యాలెస్ ఉండింది అన్ని ప్యాలెస్ అయిన తర్వాత ఏదో ఒక పదహారు వేల నూట ఎనిమిది అంతపురాలు ఉన్నాయి ఏదో ఒక అంతపురం ఎక్కడ కృష్ణుడు అన్ని చోట్ల ఉంటాడని చెప్పి తెలుసు ఆ ఒక అంతపురానికి వెళ్ళినాడు చూస్తే అది రుక్మిణీదేవి ఉండే అంతపురం ఆ అంతపురంకి వెళ్తే ఆయనకు ఎట్లా అయిందంటే పెద్ద ఒక మోక్షానికి పోయినట్టే అయిందంట బ్రహ్మానందం కలిగింది ఎంత ఆనందం వచ్చిందంటే అంత ఆనందం వచ్చింది మనకంత మోక్షానికి పోయింది ఆనందం అంతా చెప్తే అర్థం కాదు కానీ ఈ క్వారంటైన్ చేసేసి పద్నాలుగు రోజుల లోపల ఉండే వాళ్ళకు మీకు కరోనా లేదని చెప్పేసి నెగిటివ్ అని చెప్పేసి వస్తే వాళ్ళకి ఎంత అబ్బా బయటకు వచ్చేస్తారు కదా పరిగెత్తుకొని వచ్చేసి అట్లా అట్లా అనిపించింది వాళ్ళకి ఇప్పుడుండే పరిస్థితిలో అట్లా వస్తే చాలా రిలీఫ్ వస్తాయి కదా కరోనా నెగటివ్ అని వస్తేనే చాలా అని చెప్పేసి ఉంటారు కదా అట్లా ఈ అంత రిలీఫ్ బ్రహ్మానందం అటువంటిది కాదు దానికి కోట్ల ఇంతలు ఈ శరీరము ఈ దుఃఖము ఈ బాధ ఇది ఏముండదు మోక్షానందం భగవంతుదే లోకానికి చేరిపోయిన ఆనందము అంత ఆనందం వచ్చిందంటే లోపలికి వెళ్ళిపోతే అంత ఆనందం వచ్చింది అక్కడ భగవంతుడు ఏదో ఒక క్షణం కొద్దిగా సైలెంట్ అయిపోయినాడు మౌనంగా ఉన్నాడు ఈయన లోపల వస్తూ ఉన్నాడు లోపల వచ్చేస్తే పెద్ద అంతపురము అంత ఊహించలేనంత సౌభాగ్యము భగవంతుడు రుక్మిణితోటి మాట్లాడుతూ ఉన్నాడు రుక్మిణితోటి మాట్లాడి టక్కని ఒకేసారి కిందకు దిగినాడు ఉయ్యాల నుంచి ఉయ్యాల నుంచి కిందకు దిగేసి పరిగెత్తుకుండా వస్తున్నాడు ఆ ముత్యాలు ఆ ఒక దూతి ఆ కర్ణకుండాలలో అటు ఇటు అటు ఇటు తిరుగుతుంది ఏమడావడి ఏమడావడి భగవంతుడు చూస్తే తన మిత్రుడు వచ్చినాడు స్నేహితుడు వచ్చినాడు చెప్పేసి ఈమె రుక్మిణి కూడా చూస్తుంది ఏమి ఇంత అడావడిలు ఎక్కడ పరిగెత్తున్నాడు చెప్పి వెనకాల వచ్చింది వెనకాల వస్తే గట్టిగా పట్టుకున్నాడు సుధామని గట్టిగా పట్టుకున్నాడు సుధామ ఎన్నాడైంద్ర నిన్ను చూడకుండా బాగున్నావరా అని చెప్పేసి మంచిగా గట్టిగా పట్టుకున్నాడు ఆ భగవంతుని ఆ ప్రేమ భాష్పం కళ్ళు వచ్చే కళ్ళు నుంచి వచ్చే ఆ నీళ్ళు ఉంది కదా అది అట్లే సుధామునకు భుజస్కందల పైన పడి అట్టే చేతుల ద్వారా కిందకు వచ్చేసి ఆయన ఒళ్ళంతా తడిచిపోయిందంటే కృష్ణుడు తన ఆయన పట్ల ఉండే సుధాముట పండుట్ల ప్రేమంలో వచ్చిన ఆ కళ్ళ నీళ్ళు ప్రేమ బాష్పం తర్వాత మంచి ప్లేసులు కూర్చోబెట్టేసినాడు కూర్చోబెట్టేసి మంచి మంచి పచ్చరాయి ఎన్నో కోట్ల విలువ ఉంటుంది అటువంటి ఒక మంచి పచ్చ రాయిల పైన కూర్చోబెట్టేసి మంచిగా ఆయనక స్నానం అంతా చేపించినాడు పాదలు కడిగినాడు ధూప దీపాలు చే ఇచ్చేసినాడు గోదానం చేసినాడు మంచిగా మాట్లాడినాడు రుక్మిణికి చామరం ఇచ్చేసి ఒబ్బా ఈయన ఎంత గొప్ప బ్రాహ్మణుడు మీకేం తెలుసు చామరం ఏంటి ఆమె అని చెప్పేసి రుక్మిణీదేవి చామరం వేస్తూ ఉంది అందరూ చూస్తున్నారు ఇది ఏమిరా బాబు కృష్ణుడికి ఏమైంది వీడు చినిగిపోయిన బట్టలు ఒక సైడ్ నుంచి అది అక్కడక్కడ రుక్మిణిదేవి పక్కన రుక్మిణిదేవి బాగా అబ్జర్వ్ చేస్తుంది ఈయన ఒక బట్టలు చినిగిపోయింది అక్కడక్కడ మరక్కలు ఉంది అరటికాయత మరక పనసకాయదు మరక ఏదో పండ్లంతా తీసుకున్న మరకలు ఉన్నాయి ఎప్పుడు పోలేని మరకలు చాలా ఉన్నాయి బాడీలో ఆ దీంట్లో బట్టల్లో మంచిగా ఎముకలు కనిపిస్తున్నాయి ఎముకలకు ఒక మంచి లామినేషన్ వేసినట్లు కనిపిస్తుంది అంతే ఎముకలకు ఒక లేయర్ పెట్టినట్లుండి ఒళ్ళు ఏం లేదు ఒక్కరోజు కూడా కడుపు నిండా తిన్న మనిషి కూడా అట్లా ఉండడు ప్రతి పూట అరకడుపులే ఉండే వ్యక్తి ఎట్లా ఉంటాడా ఉండి ఒట్టి ఎముకలుంది ఎముకల పైన ఒక స్కిన్ కప్పేసినట్టుంది ఒక చర్మం ఉన్నట్టుంది కానీ మొత్తం లెక్క పెట్టచ్చు ఎన్ని ఎముకలు ఉన్నాయి ఎన్ని నరాలు ఉన్నాయని చెప్పేసి అంత బాగా చూడవచ్చు అంత తక్కువ తిని తక్కువ తిని అంత ఆ విధమైన ఒక జీవితం గడిపిన వాడు ఏం లేదు అక్కడ తినడానికి రుక్మిణీదేవి చూస్తుంది ఏమి ఇంత పేదవాడు వీడికి ఎక్కడ దొరికినట్టు ఇటువంటి ఒక భక్తుడు అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారు ఇక అక్కడ ఉండే ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారు మిగిలిన పౌరులు అనుకుంటారు ఇది ఏం ఆక్షరత ఈ పిల్లుడు ఈ ఈయన ఏం పుణ్యం చేస్తుంటాడు ఈ వ్యక్తి ఇటువంటి ఒక సాక్షి శ్రీకృష్ణుడు మూడు లోకానికి గురు ఇటువంటి ఒక దీనుడుకు ఇటువంటి ఒక నికృష్టుడుకు తను ఒక సోదరుడిలాగా వాళ్ళ అన్నలాగా భావించి ఇది చేస్తున్నాడే సేవ చేస్తున్నాడే అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారు ఎవరినా ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చాడని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారు అసలు ఈయన ఎట్లా గేట్ కీపర్స్ ద్వారపాలకులు ఈయన లోపల ఎట్లా వదిలేసినారు దేన్ని చూసి వదిలేసి ఉంటారు ఈయన్ని కృష్ణుడు ఎట్లా కలవడానికి ఇంత దూరం వచ్చినాడు అన్ని ఆశ్చర్యపోతున్నారు ఇంకా లోపల వచ్చేసి ఇంకా అందరూ చూస్తూ ఉంటే కృష్ణుడు పర్సనల్గా మాట్లాడాలని చెప్పి కొద్ది దూరం తీసుకుని పోయి లోపలే అంతపురంలే గురుకులలో మా గురుకులం గురించి అంతా మాట్లాడుతున్నాడు గురుకులం గురుకులలో ఎంత బాగున్నాం కదా మనము గురుకులలో ఎంత బాగుండింది మన జీవితం అని మాట్లాడుతున్నాడు సరే భార్య మంచి భార్య దొరికిందరా ఎట్లుంది భార్య నా వదిన ఎట్లుంది మంచిగా మంచిగా నీ సేవ చేస్తూ ఉందా నీ పిల్లలంతా నీ చెప్పిన మాటలు వింటా ఉన్నారా మంచిగా ఉన్నావా నీవురా నిజమైన బ్రాహ్మణుడో ఏ రకమైన ఒక భౌతిక సంపదని తీసుకోవాలనే ప్లానే లేదా నీకు ఏమైనా ల్యాండ్ ఏమైనా కొన్నావా ఇల్లు కట్టే ప్లాన్ ఏమైనా చేసుకున్నావా ఏం లేదే ఒక భౌతిక సంపద కావాలని చెప్పేసి అసలు దాని వెనకాల పోవాలని నీకు ఆశనే కలగలేదే నీవు నిజమైన భక్తుడు నీవు నిజమైన అని భగవంతుడు పొగడుతున్నాడు నిజంగా చెప్తున్నారు మన గురుగారు చెప్తున్నారు కదా ఈ ఈ భౌతిక ప్రపంచం అవతల ఒక ఆధ్యాత్మిక ప్రపంచం ఉంది ఆ ఆధ్యాత్మిక జీవనమే నిజమైన జీవితము అది పొందడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయండి అని మన గురుగారు చెప్పిన మాట నాకు ఎప్పుడు గుర్తుకొస్తూ ఉంది సో నేను నిజంగా చెప్తున్నాను నేను ఈ బ్రాహ్మణుల ఒక పూజలు కానీ లేకుండా ఈ పెద్ద పెద్ద సేవలు కానీ ఈ మంచి నిగ్రహం కానీ పెద్ద తపస్సు కానీ దీంట్లో నాకు ఏ దాంట్లో కూడా అంత సంతృప్తి లేదు నాకు నీలాంటి భక్తులు చూస్తే ఇంత సరళంగా దేనిపైన ఆశ లేకుండా ఒట్టి భక్తి చేస్తా కూర్చున్నావు కదా నిన్ను చూసి నాకు అంత ఆనందం వస్తుందిరా అని చెప్పేసి సుధాముని పొగడుతున్నాడు ఏ నీకు గుర్తుందా గురుకులాలు మనం ఒకసారి మనము ఇది కట్టులంతా తీసుకొని రావడానికి పోయినా గుర్తుందా నీకని చెప్పేసి ఆ గురుకులలు తన చదివిన రోజుల్ని కృష్ణుడు గుర్తుపడుతున్నాడు మన గురుగారిది భార్య మన అమ్మంగారు మనని అడవికి పంపించినప్పుడు అక్కడ తుఫాన్ వచ్చింది నీకు గుర్తుందని నేను గట్టి పట్టుకున్నాను ఇంకా జోక్ చేస్తున్నాడు ఎక్కడ ఆ తుఫాన్లు గాలికి ఎగిరిపోతావని నేను నిన్ను గట్టి అని గుర్తుందా నీకు అడవిలు రాత్రి ఇంకా ఎగిరిపోతే నిన్ను ఎక్కడ వెతికేదని నేను గట్టిగా అంటే ఫ్రెండ్స్ కాబట్టి సుద్దామడు కూడా కృష్ణుడి పట్ల జోక్ వేస్తున్నాడు నేను కూడా నిన్ను గట్టి పట్టుకున్నాను గుర్తుందా చెట్టు పైన ఎక్కేసి మనం కూర్చొని గట్టిగా పట్టుకుని కూర్చున్నాం గుర్తుందా ఈ నలుపు నల్లోడు ఈ నా చీకట్లు ఎక్కడన్నా దారి తప్పిపోతే నిన్ను వెతకడం నా వల్ల కుదరదని చెప్పేసి ఏదో మెరుపులో పిడుగులు వచ్చేస్తే కొద్దిగా ఏదో కనిపిస్తుంది మామూలు ప్లేస్లో అయితే అడవి లోపల అది ఏమి కనిపిస్తుంది కనిపిస్తుంది అది కనపడదు ఎంత పిడుగులు సౌండ్ అయినా పడతాయి కానీ మెరుపులు రూపలు రాదే ఈ నీ నల్లోడు ఎక్కడ ఈ చీకట్లో తప్పిపోతే నేను ఎక్కడ వెతుక్కునేదో రేపు నా గురుగారికి ఎట్లా సమాధానం చెప్పేదో నేను కూడా నిన్ను గట్టి పట్టుకున్నాను గుర్తుందా అని చెప్పేసి ఒకరొకరు మాట్లాడుతున్నారు అవునరా చీకటి అయిపోయి ఇద్దరు నాకు అసలు నీవెక్కడ నీ నీ ఫేస్ ఎక్కడుంది నీ కాలు ఎక్కడుంది ఏది అర్థం కాకుండా ఉందిరా ఒకచోటి నీకు గుర్తుందో మనము ఎక్కువ దగ్గు కొన్ని చోట్ల గుంతలు ఉన్న చోట కాలు పట్టి కాలు పెట్టేసి ఇద్దరు కాలు లోపలికి పోయింది గుర్తుందా ఇద్దరు కాలు లోపలికి పోయి మళ్ళీ నేను నిన్ను పైకి లేపింది నీవు నన్ను పైకి లేపింది గుర్తొచ్చింది నీకు పోయి ఎంత కష్టపడినవరు అన్న జాలీగా ఉండింది కదా ఆ రోజు జీవితము అని చెప్పేసి అంత గురుగారు పొద్దున మన గురుగారు వచ్చింది గుర్తుందా పొద్దున నైట్ అంతా మనం అడవిలో చీకట్లు ఒకరికొకరు మాట్లాడుకొని భయపడుతూ మాట్లాడుకొని నైట్ అంతా మాట్లాడుకొని మన జీవితం గడి ఆ రోజు గడిపింది పొద్దున మన గురుగారు వచ్చింది గురుగారు వచ్చేసి మన మనకు ఆశీర్వాదం ఇచ్చింది నీకు గుర్తుందా ఎంత మనకు కృప చేసినారు కదా ఎంత మంచి సేవకులరా మీరు మీరు చదివిన ఈ వేదాలు ఈ శాస్త్రం మీ జీవితంలో ఎప్పుడు మర్చిపోకుండా ఉండాలా ఎప్పుడు మీరు ఈ శాస్త్ర ప్రకారమే బతకాలి ఆయన కృప కదా ఈరోజు మనం ఇంకా మనం ఈ విధంగా రో జీవితం గడుపుతున్నాం అంటే నిజంగా ఆయన ఒక అనుగ్రహము తన గురువుని తలుచుకుంటున్నాడు ఒక సైడ్ నుంచి ఒక సైడ్ నుంచి సుధామతోటి తాను గడిపిన రోజుల్ని తలుచుకుంటున్నాడు అట్లా మంచిగా మాట్లాడి మాట్లాడి పొద్దునైంది పొద్దునైనప్పుడు మంచిగా గురుగారు కూడా మళ్ళీ తీసుకుని పోయింది ఆశ్రమానికి తీసుకుని పోయింది ఆ విషయం మాట్లాడినాడు అట్లే ఇద్దరు మాట్లాడుతున్నారు రుక్మిణి వింటా ఉంది వెనకాల నుంచి ఇలా చిన్నప్పుడు పాస్ట్ టైమ్స్ అంతా రుక్మిణి చెప్తున్నాడు ఓయో రుక్మిణి ఈయన నాతోటే పండుకున్నాడు గురుకులంలో నాతోటే పండుకుంటే నాకు ఒక్కసారి నీకు తెలుసు కదా నాకు అప్పుడప్పుడు బృందాన కళలు వస్తూ ఉంటుంది ఎప్పుడు నాకు బృందాన కళలు వచ్చినప్పుడంతా ఆదు తోక పట్టుకున్న కళం వస్తాయి ఆవత తోకలు పట్టుకున్నప్పుడు నాకు ఏం దొరకక ఈయన ఈయన చిక పట్టుకొని లాగుతాను దూడ అవతల పోకూడదు యువతల పోడతాను ఇలా ఆశకు నన్ను చేయి పట్టుకొని కృష్ణ ఏం చేస్తున్నారు నా శిక ఎందుకు రాగుతున్నా అంటే అప్పుడు నాకు వస్తుంది ఓ ఇది దూడదు తోక కాదా అని చెప్పేసి ఆయన కూడా సుధాముడు నవ్వుతున్నాడు కృష్ణుడు నవ్వుతున్నాడు రుక్మిణి కూడా నవ్వుతున్నాడు అవునవును మీకు ఎప్పుడు బృందావనమే వస్తూ ఉంటుంది ఇప్పుడు కాదు రుక్మిణి అక్కడ కూడా అంతే బృందంలో నేను జాలీగా తిరిగేవాడు కదా అక్కడ రోజు పని ఉంటాయి గురుకులు అంటే వదులుతారు ఆ గురుగారు రోజు సర్వీస్ ఇస్తారు ఆ సర్వీస్ అలసిపోయి పండుకున్నప్పుడు అబ్బా బృందాలు మా యశోదమ్మ ఏం చేస్తుందా నందమహారాజ్ ఏం చేస్తున్నాడా అబ్బా శ్రీధామ్ ఏం చేస్తున్నాడా ఎంత బాగుండింది అక్కడ బృందావనము పని లేదు పాడలేదు నైట్ అంతా జాలీగా తిరిగేది పగల జాలీగా తిరిగేది నైట్ మంచి పండుకుంటే అసలు నాకు పండుకున్నప్పుడు పండుకున్నప్పుడు బృందావనమే గుర్తుకొస్తూ ఉంటుంది ఈయన ఎన్నిసార్లు ఈయన చిక్కపట్టి లాగిన అడుగు నేను చెప్పేసి మంచిగా మాట్లాడుతున్నారు ఇద్దరు కలిసి మాట్లాడి కృష్ణుడు అంటున్నాడు ఏ నా వదిన నా కోసం ఏమో పనిపించినట్లుంది నేను నాకు ఇయ్యట్లేదు దాచిపెడుతున్నావు నే అప్పుడు నుంచి చూస్తున్నావు చూస్తా ఉన్నాను వదిన ఒట్టి చేతులు పనిపించదు ఏదో ఒకటి ఇచ్చింది అప్పుడు నుంచి నాకు ఇవ్వకుండా అట్లే దాచిపెడుతున్నావు ఒక విషయం గుర్తుపెట్టుకో సుధామా నా భక్తులైన వాడు ఎటువంటి చిన్న వస్తిచ్చినా కానీ నేను ప్రేమను తీసుకుంటాను నా కా నా అభక్తులు పెద్ద పెద్ద కాణికి ఇచ్చినా కానీ నేను తీసుకోను పత్రం పుష్పం ఫలంతో ఎం యోమే భక్తి ప్రయశ్చతి తదహం భక్తి ఉపరషణం అష్టామి ప్రయతాత్మన మంచి మనస్తోటి మంచి భక్తితోటి నాకు ఏమాత్రం ఒక చిన్న పత్రం పుష్పం ఫలంతో ఏమైనా కొనక పండ్లు కానీ పాలు కానీ నీళ్ళు కానీ పుష్పాలు కానీ ఏమి ఇచ్చినా నేను తీసుకుంటాను రా నీవెందుకు సిగ్గుపడుతున్నట్లున్నావు నాకు ఇయ్యడానికి ఆ పెద్ద కాణికల్ని నాకు ఇయ్యడానికి దాచిపెడుతున్నట్లుంది ఎందుకు ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి నీవు సిగ్గుపడుతున్నట్లు కనిపిస్తుంది అని చెప్పేసి పట్టుకొని లాగినాడు లాగితే ఆ సంకలు కట్టుబెట్టినాడు చూడండి ఆ చినిగిపోయిన గుడ్డలతోటి పెట్టి సిగ్గుపడుతున్నాడు అయ్యో ఇంత పెద్ద దేవాది దేవుడికి ఏ మిగలుతాం మనము ఆయనకి ఆయనకి ఆయన ఒక పరిస్థితి ఆయన ఏ లెవెల్లో ఉన్నాడు తెలుసుకున్నాడు ఇంత గొప్ప స్వామి ఈయనకి ఏ మిగులుతాం చెప్పి సిగ్గుపడి ఈకుండా ఉన్నాడు ఈకుండా ఉన్నప్పుడు ఆయన అటుకొని లాగేసి కింద పడింది కృష్ణుడు కింద పడిన అటుకుల్ని అట్లే దగ్గర దగ్గర చేర్చేసి ఒక పెద్ద ముద్దగా తీసుకునేసి అట్లే నోట్ లోపల వేసుకున్నాడు వా ఏం రుచిరా ఇది ఏం రుచిరా అని చెప్పేసి గట్టి పట్టుకొని రెండోసారి మళ్ళీ ఆ అటుకులనంత లాగి దగ్గర చేసి తన చేతులు పట్టుకున్నప్పుడు రుక్మిణి తన చేయి పైన తన చేయిని పట్టి అట్లే నొక్కి పట్టుకుని చాలు కృష్ణ చాలు ఇప్పుడుకు నీవు ఇచ్చిన నీవు పడిన ఆనందానికి దేవతలంతా తృప్తి అయిపోయి వాడు ఊహించలేనిదంతా నిన్ను నీవు అమ్ముకున్నావు అంతే ఆయన దొరికిపోయినావు ఇంకా నీవు రెండోది నీవు చేయి పెడితే అయిపోయింది ఇంకా నేను ఆడ వెనకాల పోవాలా నేను నీతోటి సరెండర్ అయిపోవాలా నేను కూడా ఇంకా సుధామ ఇంట్లో పని చేయాల్సి వస్తుంది చాలు కృష్ణ ఇక్కడ కాపే చాలు ఉండే మా ప్రసాదం చూడు నీ ఫ్రెండ్ తీసుకుని వచ్చిన అడిగి నన్ను అడుగుతారు ఇంతమంది రాణిలు ఉన్నారు మామూలుగా అడగదు కదా ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే వాళ్ళు ఏం తెచ్చినారు ఏమి ఇచ్చినారు ఏమి ఇచ్చినారు చూపి చూపి తీసుకుని వచ్చి మా కూడా కొద్ది కొద్దిగా ఇచ్చి అని అడుగుతారు నీ మా రా అందరు అడుగుతారు ఇప్పుడు కృష్ణ దాసిలు అడుగుతారు నా ఫ్రెండ్స్ ఇంతమంది ఉంటారు ప్యాలెస్లో అందరు అడుగుతారు అదే పేద బ్రాహ్మణుడు ఏదో తెచ్చినాడే బ్రాహ్మణుడు వంట బాగుంటుంది మామూలుగా ఏదో తెచ్చుకున్నాడే అక్కడ నుంచి సౌరాష్ట్ర నుంచి వచ్చిన బ్రాహ్మణుడు మాకని తీయలేదే ఒకటి ఒట్టి ఆయన తినేసినాడు మొత్తం అని చెప్పేసి ఎంత ఉన్న వాడికి సరిపోవట్లేదు ఉండే అట్లా అనుకుంటారు కృష్ణ తప్పకుండా వాళ్ళు అనుకుంటారు కొద్ది కొద్దిగానే కానీ ఒక్కొక్క అటుకులనే నేను వాళ్ళకి ఇవ్వాలి తీసుకొని పోండి తీసుకొని పోండి అని చెప్పేసి ఊరికేనే దాసీలకు చెప్తాడు ఈయన ఇతడు ఈ ఎండిపోయిన అటుకులు ఈయన తింటే ఇటు కడుపుకు పడదు చాలు ఒకసారి తిన్నాడు చాలు ఇప్పుడు మళ్ళీ ఇంకేదో ఈ రాజభోగం తింటే కూడా ఇంత ఆనందం పడలేదు ఎప్పుడు ఏదో చెప్తా ఉంటాడు దీంట్లో అట్లా నీ రుక్మిణి నీకు ఇప్పుడు ఇప్పుడు వంటనే రాదు రుక్మిణి నీకు అస్సలు వంట మర్చిపోయినావు నీవు ఇట్టన వంట చేసేది ఈయనకు పాకశాస్త్రం వచ్చు కృష్ణుడికి అరవై నాలుగు శాస్త్రంలో వంట చేయడం కూడా ఒక శాస్త్రము అది బాగొచ్చు కాబట్టి దీనికి ఇది తక్కువైంది రుక్మిణి దీనికి అది తక్కువైంది అది తక్కువైంది ఇది తక్కువైంది బాగా చెప్తా ఉంటాడు రుక్మిణి ఏం చేసినా కానీ ఏదో చెప్తా ఉంటాడు మళ్ళీ పొగడతా కూడా కష్టమే ఎక్కువ పొగడిన అంటే అదొక వేరే ప్రాబ్లం ఉంటుంది ఒక ఆయన భార్యని ఎప్పుడు తిట్టేది ఎందుకంటే ఒకసారి భార్యని పొగడడంటే ఏ వంట ఇది నల చక్రవర్తి కూడా చేయలేడు ఎటువంటి వంట అట్లా ఇట్లా అని చెప్తే భార్య అవును ఏం చెయ్యి ఏం చెయ్యమ్మాయి నీది నీవే తాకినా కానీ రుచి అట్లే అమృతంలాగా దిగి వస్తుంది నీ వంటలు అట్లనే పొగడితే ఆమె ఏం చెయ్యి ఏం చెయ్యి అంటున్నావు దానికి ఒక రింగ్ ఇంతవరకు అని వేసి ఇచ్చినావా నీవని చెప్పేసి ఐదు వేలు నష్టం పొగడిన దానికి ఐదు వేలకు ఒక రింగ్ పోయా అట్లా ఎక్కువ పొగడిన కూడా కష్టం అని చెప్పేసి పొగడకుండానే ఉంటాడు కృష్ణుడు కూడా ఇంక పొగడిన దానికి ఏదో ఒకటి దానికి ఒట్టి పొగడం కాదు దానికి ఒక ఇంతవరకు ఆ చెయ్యికి ఒక కంకణం వేసి ఇచ్చినావా ఒక రింగ్ వేసి ఇచ్చినావా చెప్పు అని చెప్పి అడుగుతుందా అని చెప్పేసి కృష్ణుడు పొగడడానికి పోకుండా ఏం రుక్మిణి ఇది దీంట్లో అది తక్కువ రుక్మిణి దీంట్లో ఇది తక్కువ ఏదో ఒకటి చెప్తా ఉంటాడు ఈ ఎండిపోయిన ఆటుకుల్ని ఇంతవరకు తినలేని ఒక అమృతంలాగా తింటున్నాడు ఆయన అని చెప్పేసి రుక్మిణి వాళ్ళకి చెప్పేసి మొత్తం తీసుకొని పోండి చాలు ఇది మన కొన్ని అని చెప్పేసి తీసుకొని పోయినారు ఇంకా ఆయన చామరం వేస్తున్నాడు ఆ చామరం వేస్తూ మంచి సేవ చేస్తే రుక్మిణి చామరం వేస్తుంది సుధాముడికి తినడానికి మంచి రాజభోగం కృష్ణుడు నెయ్యిపోయి దానికి నెయ్యిపోయి దీనికి నెయ్యిపోయి ఆ పాలకున్న కుంకుమ దండికి వేసినావు కదా దీనికి దీనికి ఏలకి వేసినావు లేదా అన్ని అడిగి అడిగి దీన్ని ఇట్లా చేసినావా అట్లా చేసినావా ఏదైతే చేయాలా సుధాముడికి తినిపించడానికి ఏ వాడు బ్రాహ్మణులు వాళ్ళకి ఇది ఉండాలా వాళ్ళకి అది ఇష్టమయ్యా అది కొద్ది తీసుకుని వచ్చే ఇది తీసుకుని వచ్చే ఇంట్లో లేదా అది లేదా అది కొన్ని పట్టుకొని వచ్చే ఎన్ని రకాలు తానే తినిపించినాడు తిను తిను తిను అని చెప్పేసి ఎన్నిసార్లు నన్ను తినిపించినావు రా గురుకులాలు ఎన్నిసార్లు నాకు తినిపించినావు తిని ఇప్పుడు తిను అని చెప్పేసి కృష్ణుడు తినిపిస్తున్నాడు ఎంత రాజభోగము సో ఇంకా ఎప్పుడైతే ఆ కృష్ణుడు ఆనందపడిపోయినాడు ఆ అటుకులు తినేసి అప్పుడే లక్ష్మీదేవి అనుకునిందంటే నాకు ఇంకా సుధాముడి ఇంట్లో స్థిరవాసం అంతే భగవంతుడు ఎవరైతే నైవేద్యం పెట్టి పెట్టి భగవంతుని తృప్తి చేసేసినారా భక్తువంతుడు ఎవరు నైవేద్యంతో తృప్తి చెందినాడా అటువంటి ఇంటికి ఎప్పుడు దరిద్రం అనేది రానే రాదు వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కరువు కటకలు అనేది వాళ్ళ జీవితంలో ఉండదు తినడానికి ఒక కరువు అనేది ఉండదు భగవంతుడికి నైవేద్యం పెట్టి ఎవరు తింటారా వాళ్ళ జీవితంలో వాళ్ళ ఇంట్లో బాధలు కరువు కటకలు ఉండదు ఎప్పుడు కూడా ఎప్పుడు వాళ్ళ సంతృప్తిగా ఉంటారు వాళ్ళ ఆహారం ఎప్పుడు సమృద్ధిగా ఉంటుంది అట్లా మూడు ఇంకబడి రెండో మూడు తింటే లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో పండుకోవాల్సి వస్తుంది అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది అందుకు రుక్మిణి ఎట్టో ఒకటే ఆపేసింది ఒక ఒక్కటి తింటే చాలు ఒక ఒక పిడుగులు చాలు కృష్ణ ఇంకా చాలా ఉన్నాయి తినడానికి ఈ మధ్య కృష్ణుడు ఆయనకు తినిపిస్తున్నాడు రుక్మిణి అడిగి అడిగి అడిగి రుక్మిణి చామరం వేస్తుంటే రుక్మిణి దీంట్లో సక్కరేసినావు కదా బాగానే దీంట్లో నెయ్యి బాగా పోసినావు కదా దీంట్లో కుంకుమ పువ్వు బాగా వేసినావు కదా దీంట్లో ఎలచి ఎలిచిపొడి వేసినావు కదా ఒక్కొక్కటి అడిగి అడిగి తినిపిస్తా ఉన్నాడు సుధాముడు ఇంతవరకు తన ఫ్రెండ్ ఇంత బాగా నన్ను చూసుకుంటాడని ఊహించిన కూడా వచ్చలే చిన్నప్పుడు చూసింది అప్పుడు ఇద్దరి దగ్గర డబ్బులు ఉండదు ఇద్దరు పేదవాళ్ళు ఆయన ఆయన అంత రిచ్చుకున్నట్టు కృష్ణుడు నందగోపరాజు కొడుకు నంద మహారాజు కొడుకున్నా కానీ గురుకులలో అందరిని ఒకేలాగా ట్రీట్ చేస్తారు ఇక్కడలా ఇప్పుడు ఈ ప్రపంచంలా కాదు మినిస్టర్ కొడుకు ఆడ చదవకుండానే పాస్ అవుతాడు మినిస్టర్ కొడుకు ఏ సర్టిఫికేట్ ఇంట్లో కూర్చోండి సర్టిఫికేట్ వస్తాయి అట్లాంటిదంత కాదు అప్పుడు అప్పుడు గురుకులం అంటే ఎంత పెద్దవాడు వచ్చినా సాక్షాత్ దేవుడు వచ్చినా కానీ అదే కింద పండుకోవాలా ఎంత పెద్ద దేవుడైనా కానీ గురుకు సేవ చేయలేసిందే తప్పదు గురుకులంలో పక్షపాతం ఉండదు అందరికీ సమానంగా ఉంటారు సో అట్లా ఆయన ఊహించలేదు నా దేవుడు నా ఫ్రెండ్ ఇంత బాగా నన్ను చూసుకుంటాడని చెప్పేసి ఇంకా పొద్దున అయిపోయింది పొద్దున మంచిగా మంచిగా మాట్లాడి ఈయన బయలుదేరాలనుకున్నాడు కృష్ణుని చూసి అయిపోయింది కానీ కృష్ణుడు చూపించిన ప్రేమంలో ఇదన్నీ మర్చిపోయినాడు ఏ దేనికి వచ్చినాను పేదరికకు వచ్చినాడు పాప అయినా ఏ దిందేరే డబ్బులు తీసుకోవాలని రాలేదు కృష్ణుని చూడాలని వచ్చినాడు వచ్చినప్పుడు ఏమి పెద్ద కోరికలతోటి కృష్ణుని అడగాల అది అడగాల ఇది అడగాల అని రాలేదు కానీ వచ్చినప్పుడు ఒక మైండ్ ఉండింది కృష్ణుడు నన్ను గుర్తుపడతాడా లేదా ఇట్లా నేను కృష్ణుడు అప్పుడే నందమహారాజు కొడుకు ఇప్పుడు ఎంత ఎంత గొప్ప ధనవంతుడైనాడో ఎంత పెద్ద రాజ్యమో ఏమేమి సంపాదించుకున్నాడో తెలియదు నన్ను ఇప్పుడు ఆ రాజ్యంలో లోపల ప్రవేశపెట్టిస్తారా లేదా లోపల రాణిస్తారా లేదా తెలియదు అట్లంత అనుకున్నాడు కొద్దిగా వచ్చినప్పుడు దూరం చేస్తాడేమో లేకుండా నేను పేద ఫ్రెండ్ అని చెప్పేసి మర్చిపోయినాడో లేదా నాకు గుర్తు లేదు అంటాడో అట్లా కొద్ది కొద్దిగా లోపల ఒక భయం ఉండింది కానీ లేదు కృష్ణుడు అటువంటి వాడు కాదని మళ్ళీ ఇంకొక హృదయం కూడా చెప్తా ఉండి పరమాత్మ చెప్తున్నాడు లేదప్ప కృష్ణుడు అటువంటి పర్సనే కాదు కృష్ణుడు తన భక్తుల్ని తనతోటి ఉండే ఉండేవాళ్ళని ఎప్పుడు మర్చిపోడు తన ప్రేమ ఎప్పుడు ఆ ప్రేమని కరువు లేదు వస్తూ ఉంటుంది తన భక్తుల పట్ల అంత ఆలోచించి ఇంకా ఏం అడగలేదు కృష్ణుని వచ్చినాం ఈ పిల్లలంతా పాప బయలుదేరేప్పుడే నానా నానా కృష్ణుడి దగ్గర గుర్రాలు ఉన్నాయంటే ఏనుగులు ఉన్నాయంటే పెద్ద పెద్ద బంగారు రథాలు ఉందంటే అమ్మ చెప్తా ఉంది వచ్చేప్పుడు ఒక నాలుగు ఏనుగులు నాకు తమ్ముడు ఒక మూడు గుర్రాలు తర్వాత అమ్మకు రెండు రథాలు అన్ని పట్టుకొని వచ్చినాను అంటే సరే సరే కృష్ణుడు ఇస్తే అన్ని పట్టుకొని వస్తానని తిండికి గది లేదు ఏనుగులు పెట్టుకుని ఇక్కడ ఏం చేసేది కానీ అన్ని పాప పిల్లల పాప ఏం తెలియదు పోయేప్పుడు బయలుదేరేప్పుడు ఆ అటుకులు పాప తినకుండా కూడా అది కృష్ణుడికి నైనా అది మనకు కాదు కృష్ణుడికని కృష్ణుడు నైవేద్యం కాకుండా మనం దాన్ని ఆశపడకూడదు చూడకూడదు అని చెప్పి ఆ సంకలు కనిపించకుండా దాన్ని దాచిపెట్టి కట్టేసి పట్టుకుని వచ్చినాడు పిల్లలు అడిగినారు అది ఏమైనా సంకలు ఏమంటే అది మనకు కాదు అది కృష్ణుడు కంటే ఇంకా పిల్లలు కూడా ఏం మాట్లాడలే సరే సరే కృష్ణుడు తినకుండా మనం తినకూడదు కదా అని చెప్పేసి కృష్ణుడు తినే ముందు మనం దాన్ని తినాలని ఆశపడకూడదు కదా అని చెప్పేసి ఆ పిల్లలు కూడా ఏం అనలేదు అట్లాంటి పరిస్థితిలో కృష్ణుడు ఒక పూర్తి అనుగ్రహం దొరికింది ఆయన కృష్ణుడు నవ్వుతున్నాడు ఇప్పుడు ఆ అన్నం తినిపించేప్పుడు ఈయనకేమో నేనేమో బాగా డబ్బులు ఉండేవాడు వాడేమో పేదవాడుగా ఆయనకు ఫీలింగ్లో తోటి తినిపిస్తుంటే వాడు వాళ్ళకి కుదరట్లేదు తినడానికి అయితే ఇదే నీ పేదరికి ఈ రోజుకు దీన్ని ఎండ్ చేస్తాను ముక్తాయం చేస్తాను రేపు చూడు రేపు పొద్దున లోపల నీకు ప్రతిరోజు ఇటువంటి రాజభోగ నేను తినిపిస్తాను నీకు ప్రతిరోజు నీవు రేపు పొద్దునైతే ఈ చినికిన బట్టలు మీ ఇంట్లో ఊర్లు కనపడదో రేపు ఒక నీ పరిస్థితి ఏమని రేపు చూస్తాంలే అని చెప్పేసి మనసులో ఆలోచిస్తున్నాడు కృష్ణుడు సో కృష్ణుడికి మళ్ళీ ఇద్దరు ఒకసారి ఆలింగనం చేసుకునేసి బయలుదేరుతాండ్రా కృష్ణ ఈ భార్య బిడ్డలతో గుర్తుకొస్తా ఉంది పోవాలి కదా సంసారాలు ఎదిగిపోయినాను బయలుదేరుతుందని చెప్పేసి బయలుదేరుతా ఉంటే ఆలోచిస్తాడు ఎటువంటి వాడు నేను కృష్ణుడు ఎటువంటి వాడు ఆలోచిస్తున్నాడు ఒక్కొక్కటి ఆలోచిస్తున్నాడు ఆ హరిముకుందుడు భగవంతుడు పురుషోత్తముడు నీవు పురుషార్థముడు నేను అని చెప్పేసి అన్నమయ్య పాడుతున్నారు కదా పురుషోత్తముడు ఆయన పురుష పురుషోత్తముడు అందరికీ గొప్పవాడు మనము పురుషులు ఆదములు అట్లా ఆలోచిస్తున్నాడు ఎక్కడ నీవు ఎక్కడ నేను హరి ముకుందుడు నీవు నేను ఒక ఈ జన ఒక నరుడని ఒక పురుగు నేను నీ ముందు పరమాత్ముడు నీవు అన్ని హృదయములు ఉండే అన్ని లోక లోకల సమాచారం తెలుసుకునే పరమాత్ముడు నీవు ఏమి తెలియలేని పామరుడు నేను నీవు గరుడు పైన ఊరంతా తిరిగేవాడు నేను విసుక పైన కష్టపడి అక్కడ ఇక్కడ చేసిన పాపాలకు ఎడారిలు తిరిగేవాడు నేను నీవు అందరికి దారి చూపించే ఆ పరంజ్యోతి నేను గతి లేకుండా తిరిగే బిచ్చగాడు నీవు వారిది శయనుడు నీవు సముద్రంలో ఆ శేషం నాగపైన పండుకునే పతి నీవు నేను చేసిన పాపముల వల్ల కామకూరదల్ని అనుభవించి దుఃఖలు పొందే జీవి నేను నీవు అన్ని బోన పాండములు ఉండే గొప్ప వ్యక్తి నేను ఈ ప్రపంచంలో పుట్టిన ఒక దరిద్రుడు దుష్టుడు నేను అణురేణు పరి అరి అణురేణులు ప్రతి ఒక్క అణు అణులు కూడా పరిపూర్ణంగా ఉండే నీవు అయితే క్షణ క్షణాలకి పాపలు పెంచుకున్న జీవరాశి నేను ఏం చేసినా ఏం తాకిన పాపమే వస్తుంది కానీ ఏ రకమైన పుణ్యం రాదు అటువంటి ప్రపంచంలో ఉండిపోయినాను కానీ నీవు ఎక్కడ పోయినా ఎక్కడ ఉన్నా కానీ అక్కడ మంచిదే చేస్తావు మంచిదే జరుగుతుంది అటువంటి పరిపూర్ణుడు నీవు వా బ్రహ్మదేవుని జన్మమిచ్చిన వైకుంఠపతి నీవు నేను నీళ్ళపైన బబుల్స్ లాగా నురుగులాగా ఎప్పుడు ఎగిరిపోతుంది తెలియదు అటువంటి బొమ్మ నాది అట్లా భగవంతుని అంబరీషుడు లాంటి అక్రూరులు లాంటి గొప్ప గొప్ప మిత్రుల్ని పొందిన నీవో నేను ఏమి లేకుండా పెద్దదితో సాధించినట్టు పెద్ద కొవ్వుతోటి తిరిగే దరిద్రుడు నేను చెప్పేసి తన బాధలో నేను అనుకుంటున్నాడు నన్ను గట్టిగా ఆలింగనం చేసినాడు కదా ఆ లక్ష్మి ఆ వక్షస్థలంలో శ్రీవస్తం కలిగిన ఆ వక్షస్థలంతో ఈ దరిద్రుని ఒక హృదయంని గట్టి పట్టుకున్నాడే నాది ఏం భాగ్యం ఉండాలా నేను ఎంత పుణ్యం చేసి ఉండాలా అటువంటి దేవాది దేవుడు దేవతలను కూడా ఇంతవరకు ఇంద్రుడిని కూడా పట్టుకున్నాడా లేదా వాళ్ళ సొంత అన్నని కూడా పట్టుకున్నాడా లేదా కానీ తెలియదు కానీ నన్ను ఈరోజు గట్టిగా లక్ష్మీదేవిని రుక్మిణి అమ్మని కూడా అంత గట్టిగా పట్టుకున్నాడు లేదో ఆలింగనం రుక్మిణి సత్యభామని కానీ ఆ ఎనిమిది మంది పట్టపు రాణిల్ని కూడా ఇంత గట్టిగా ఆలింగనం చేసినాడో లేదో తెలియదు కానీ నన్ను ప్రేమంలో ఎంత గట్టిగా ఆలింగనం చేసి పంపించినాడు నాకు ఇంకేం కావాలా ఇంకా కృష్ణుడు నాకు ఇయ్యాల్సింది ఏముంది ఇంత ఒక పెద్ద ఆన్ ఇంత ఒక గొప్ప ఒక భాగ్యం నాకు ఇచ్చినాడే నాకు ఇంకేం కావాలని చెప్పేసి ఆలోచిస్తూ వస్తా ఉన్నాడు కృష్ణుడు ఆ తల్లి రుక్మిణీదేవి విదర్భరాజుని ఒక భార్య విదర్భరాజుని ఒక కుమార్తె రుక్మిణి అంత గొప్ప ఆమె ఆమె నాకు చామరమేడేమే నాకు వడ్డించడేమే నాదొక ప్లేట్ కడగడానికి తీసుకొని పోవడమేమే నా చేయి కడగడానికి నీళ్ళు తీసుకొని రావడమేమే ఎంత ప్రేమం చూపించింది చేయి తొడవడానికి మంచి పట్టు వస్త్రాలతో టవల్ పట్టుకొని వచ్చింది పండుకోవడానికి కావలసిన దుస్తులు పట్టుకొని వచ్చేసింది రూములో కావలసిన బెడ్ ఉందా స్వామి మీకు ఇది కావాలా దుప్పట అది కావాలా స్వామి దుప్పట ఇక్కడ అంత చలి ఏముండదో మీకు ఏది కావాలో చెప్పండి ఇది చల్లగా ఇది బాగుందా ఇక్కడ పట్టుకుంటారా అక్కడ పండుకుంటారా స్వామి ఇక్కడ పండుకుంటారా మీరు యువతల పండుకుంటారా అంత మంచిగా మాట్లాడింది నాతోటి సో ఆ గొప్ప తల్లి ఆమె రుక్మిణీదేవి ఆమె నాకు చామర మేయడమేమి ఆమెకి ఎంత పెద్ద రాణి ಬೈ ఆమె విదర్భ దేశం యొక్క రాజును కుమార్తె ఆమె నాకు ఇంత సేవ చేసింది ఎటువంటి దరిద్రుడు కిండికి గతి లేకుండా అక్కడిక్కడ తిరిగేవాడు నేను నాకు నాకు ఏమిది ఇంత భగవంతుడి అనుగ్రహం ఇది ఎక్కడ దేవతలకు దొరికిందా లేదా ఇది చెప్పేసి ఆలోచిస్తా వస్తున్నాడు వచ్చేసి ఆయన అయితే భగవంతుడు ఆలోచిస్తున్నాడు భగవంతుడు అందరికి దేవాది దేవుడైన గంగా జనకుడు సకల లోకానికి సకల లోకంలో జరిగే అన్ని పాపరాశులను తీసే గంగాదేవికి జనకుడైన గంగా విష్ణు పాదోద్భవి గంగా అటువంటి దేవుడు నా పాదలు కడిగి ఆ నీళ్ళని తన తలపైన చల్లుకున్నాడే బ్రాహ్మణులు అంటే ఎంత ప్రేమ ఆయనకు నమో బ్రహ్మణ్య దేవాయ బ్రాహ్మణ ఈతాయచ అని చెప్తున్నారు కదా ఆ మాటని నిరూపించుకున్నాడు తనకు బ్రాహ్మణుల పట్ల ఉండే గౌరవం ఏమని చూపించినాడు అందరు ముందు నేను బట్టలు లేనివాడు ఒక చినిగిన బట్టలు వేసుకునేసి ఈ ఎముకలు ఒక పంజరలా ఎము ఎముకలు ఒక కవర్ వేసుకొని ఒక శరీరము దీన్ని పట్టుకొని దీన్ని నేను అక్కడ చూపిస్తేనే నాకు సిగ్గు వస్తూ ఉండింది ఇటువంటి దాన్ని పాదాలు పట్టుకునేసి తుడిచేసి ఆ నీళ్ళని తలపైన చల్లుకొని భార్యలు తలపైన చల్లుకొనేసి ఎంత పెద్ద బ్రాహ్మణుడు తెలుసా ఎన్ని వేదాలు ఎంత చక్కగా పాడతాడు తెలుసా ఒబ్బొబ్బా నేను గురుకులలో ఉన్నప్పుడు ఈయన వేదాలు చదువుతుంటే ఈయన పక్కన కూర్చొని వినాలనిపిస్తుంది కానీ నాకు నేర్చుకోవాలనిపించట్లే అట్లే ఈయన మంత్రాలు చెప్తుంటే ఆ స్వరం ఎంత స్పష్ట ఇష్టంగా చదువుతాడు వేదాలు అట్లే వింటూ ఇక్కడే ఉండిపోలా ఈయన పాదల కడనే ఉండిపోవాలనిపించింది నాకైతే అట్లా అంత చెప్తా ఉన్నాడే ఎంత పెద్ద వ్యక్తి ఏం మాట్లాడినాడని చెప్పేసి ఆలోచిస్తా వస్తా ఉన్నాడు కానీ ఎప్పుడైతే ఆ దేవాది దేవుని కృప ఆయన పైన కలిగిందా అప్పటికే అన్నీ ఆయన దరిద్రం పోయింది సూర్యుడు వచ్చిన తర్వాత మళ్ళీ చీకటి ఎంతసేపు కానీ చీకటి మళ్ళీ రాదో సూర్యుడు అక్కడ ఉదయించినడంటే అన్ని చీకటి నాశనం అయిపోతుందా అట్లా ఎప్పుడైనా అనుగ్రహం కలిగిందా ఏ బాధ లేకుండా ఇక్కడ భగవంతుడు ఈయనకి దేవతలే సిగ్గుపడాలి ఆ దేవతలకి అసూయ కలిగే విధంగా ఒక గొప్ప ఒక సామ్రాజ్యమే సృష్టించినాడు ఏమిదో సుధాముడికి అర్థం కాలేదు ఇది మా ఊరికి పోయే దారియా లేకుండా వేరే ఊరికి పోయే దారియా అని అర్థం కావట్లేదు ఆయన ఊరు వైపుకి వస్తున్నాడు ఏమిదో ఉండే మన ఊరు పెద్ద పెద్ద గోపురాలు మంచి మంచి గోపురాలు సూర్యుడు అగ్ని చంద్రుడు వీళ్ళది ఒక షైనింగ్ కూడా కూడా ఇంకా మెరుస్తుంది మన ఊరేనా ఇది అని చెప్పి ఆనంద భయపడుతున్నాడు ఇది మనదైన ఊరు వేరే వాళ్ళది ఊరు ఎన్ని పార్కులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇన్ని పెద్ద పెద్ద తోటలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇంత అందమైన పక్షులు మన ఊర్లో ఎక్కడి నుంచి వచ్చినాయి ఇంత మంచి మంచి సువాసన భరితమైన పుష్పాలు ఒక చెట్లు మన ఊర్లో ఎట్లొచ్చినాయి ఇన్ని తీగలంతా ఇక్కడ ఎప్పుడు దిగినాయి ఇది ఏం స్వాగత పలికే విధంగా ఉన్నాయే ఇది ఎవరిది ఆస్తి ఏమైంది మన ఊరిని ఏమన్నా కొనేసినారా ఎవరన్నా కొనేసి నేను వచ్చే లోపల ఏదో కొత్తగా కట్టేసినారా అంత త్వరగా ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ని అని చెప్పేసి చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉంటే అక్కడ ఎంతోమంది దాసులు వస్తున్నారు ఈ అమ్మాయిలు అంతా ఎక్కడి నుంచి వచ్చినారా బాబు దేవత ఏమన్నా ఇంద్రదేవుడు మర్చిపోయి ఇక్కడికి వచ్చేసినాడా తన ఊరు అనుకున్నాడా ఏమిది వీళ్ళంతా చూస్తే ఇది ఈయనే స్వాగత పలకడానికి వస్తున్నారు ఇదేమి కథ నన్నేమి స్వాగతం పలకడం నా నేను ఎవరు వీళ్ళు స్వాగతించడానికి నేను ఈ ఎడార్లు పుట్టిన ఒక బ్రాహ్మణుడు ఈ ఉంచవృత్తి చేసుకుని బతికేవాడు నన్నేమి స్వాగతం అంటే స్వాగతం అంటున్నారు పాదాలకు పు పుష్పలేస్తున్నారు దేవతలా కనిపిస్తున్నారు ఈ దాసిలంతా ఎక్కడి నుంచి వచ్చినారు ఒక్కొక్కరిని చూస్తే దేవతా సౌందర్యం ఉంది వీళ్ళు ఏ ఊరు వాళ్ళప్ప ఆశ్చర్యంగా ఉంది సాక్షాత్ లక్ష్మీదేవి మన ఇంటి గడప కూడా నిలబడినట్టు ఉంది ఇది ఏమిదు మన తలుపులు వజ్ర వైడరులతో నిండిపోయిన తలుపులా ఇదేమి పండుకున్న బెడ్ వచ్చేసి ఏనుగు దంతాలతోటి చేసిన మంచాల ఇదేమి బెడ్డ ఇది పాల నురుకులాగుంది తెల్లగా ఇంత సాఫ్ట్గా ఉంది ఇది ఎవరు నాకు పండుకోడానిక ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది మన ఇల్లేనా వేరే ఇంటికి వచ్చినానా నాకు అర్థం కాకుండా ఉంది పద్దెనిమిది రకాల వాద్యాలు వస్తూ ఉంది ఈయన స్వాగతించడానికి రాజు మహారాజుకు దేవాది దేవుడైన కృష్ణుడు తన పైన చూపించిన కృపణ ఇది అర్థం కావట్లేదు దేవేంద్రుడు కూడా స్వర్గంలో ఇంత స్వాగతం ఉందో లేదో తెలియదు కానీ ఇటువంటి స్వాగతం నాకు వస్తూ ఉందా పైన అంటే రకరకాల ఏలాడేది కనిపించేది పెద్ద పెద్ద అందమైన రాళ్ళు దాంట్లో ఇంకా ఏం వెలుతులు అవసరం లేదు దీపం పెట్టే అవసరం లేదు దాంట్లో అట్లే మంచి కాంతి వస్తూ ఉంది ఇల్లంతా మంచిగా కనిపిస్తుంది మంచి మరకత మణిలో మామూలు కిందకి వేసినారు ఇంకా ఏ లైట్ అవసరం లేదు ఏ దీపాలు అవసరం లేదు అంత వెలుతులు ఉన్నాయి ఎక్కడ వెంటిలేషన్ అవసరం లేదు చల్లటి గాలి ఇది ఎవరో కట్టినారు విశ్వకర్మటే కట్టినారు ఇంకెవరైనా కట్టినారా ఇది ఇటువంటి ప్యాలెస్ ఎక్కడి నుంచి వచ్చిందిరా ఒక్కటి అర్థం కాకుండా శాంతంగా ఆలోచిస్తున్నాడు ఇది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి దౌర్భాగ్యుడు పేదవాడు ఉండికుండేనే నేను ఇంత డబ్బులు ఉండేవాడు అయిపోయినానా లేకుండా ఇది నా కలనా లేదు ఇది నిజమే ఇది ఆ దేవాది దేవుని ఒక కృప ఉండాలా వేరే వేరే ఒక మార్గమే లేదు ఇంత సుఖము ఈ సౌందర్యము ఉండడానికి వేరే మార్గమే లేదు అని చెప్పేసి ఇది ఆ సాక్షాత్ కృష్ణుడు పైన కృప చూపించినాడు పైన దయ చూపించినాడు అని చెప్పేసి అనుకున్నాడు తెలుసుకున్నాడు ఇది భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల ఇట్లా జరిగింది అని చెప్పేసి ఒక ఎండిపోయిన అటుకులు ఇచ్చిన దానికి ఇంతనా దేవుడా నీవు ఇచ్చేది ఈ ఒక నాలాంటి పేదవాడికి అనుగ్రహం చేయాలి కానీ ఇంత అనుగ్రహం చేసేది ఒక్కసారే వర్షకాలంలో వర్షం కురిపించినట్ల ఇన్ని సంపద రాసిన కురిపించినవే చండమారుతలాగా వస్తూ ఉంది వస్తూ ఉంది ఇంటికి సంపదలు వద్దు అని చాలంటే వస్తూ ఉంది ఇంతనా ప్రేమ చూపించింది అలాంటి దరిద్రుడి పట్ల ఇంత నాకు కావాలన్నా బతకడానికి అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నాడు దేవాది దేవుడు తన పైన చూపించిన ప్రేమం చూపించి ప్రేమముని తెలుసుకొని ఆశ్చర్యపోతున్నాడు ఓ దేవుడా ఏమి ఇచ్చినావు నాకు ఏమిది కృష్ణ భక్తి అంటే ఇంత గొప్పదా తనని తానే భగవంతుడు అమ్ముకొనేసినాడా నాకు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండిపోయినట్టు ఉంది ఎక్కడ నా భార్య ఎక్కడ అని చూస్తున్నాడు భార్యలాగా కనపడట్లేదు ఏదో బంగారు బొమ్మ నడుచుకుంటూ బయటకు వచ్చినట్లు కనిపిస్తుంది దానికి ఒకేసారి సంపద వచ్చింది చినిగిలి చినికిల బట్టలు వేసుకున్న భార్య ఏ నగలు ఎక్కడ వేసుకోవాలని అర్థం కాకుండా చెవులతో కాలుకు కాలుదు ముక్కుకు ఎక్కడిది ఎక్కడికొచ్చి ఒకటి అర్థం కాదు అంత ఇచ్చినాడు కృష్ణుడు ఏది ఎక్కడ వేయాలో అర్థం కాదు ఇది నా భార్యనా అర్థం కాలేదు ఏమీ సుశీలైదు మా లక్ష్మీపతి అండి నేనేం చెప్పాలా మీరు పోయి ఒక రోజు లోపల భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం మీద నేనేం అనుకోలే దీని గురించి అని చెప్పేసి ఆమె చెప్తా ఉంది బంగారు బొమ్మలాగుంది మూతి కూడా కనిపిస్తుంది దొరకక దొరికిన సౌభాగ్యం కదా అని పాప వేసుకుని వేసుకుని ట్రై చేస్తుంది ఏంటి అర్థం కాదు ఇది ఎక్కడ వేసుకోవడానికి కృష్ణుడు అనిపించినాడు ఇది ఎక్కడ వేసుకోవాలని కృష్ణ నాకు అర్థం కాకుండా ఏదో ఏదో వేసుకునింది పాప ఏదో బంగారు కొండ వచ్చినట్లు వచ్చింది భర్తను చూడడానికి గట్టి పట్టుకోవాలనేది కృష్ణుడు అనుగ్రహం చేసిన దానికి మీ పట్ల కానీ మైండ్లో ఒకసారి గట్టిగా భారత్ని ఆలింగనం చేసుకునింది ఇది ఒక కృష్ణుడు ఒక అనుగ్రహము భౌతికమైన అనుగ్రహం కృష్ణుడు చేయుడు అంటారు కానీ కృష్ణుడు ఎటువంటి అనుగ్రహం కూడా చేయిస్తాడు తన భక్తులు స్థిరంగా ఉన్నారు గట్టిగా ఉన్నారంటే తను అనుగ్రహించడానికి భగవంతుడు అని బయలుదేరేటప్పుడు సుధాముడు అనుకున్నాడు ఓ నేను ఎక్కడి భౌతిక మన సంపదలు ఇస్తాయని మర్చిపోతాడని చెప్పేసి నాకు ఇవ్వకుండా ఉన్నాడేమో అందుకని ఏమి ఇయ్యలేదేమో అనుకున్నాడు కానీ బయలుదేరినప్పుడే కృష్ణుడు ఆలోచిస్తాడు మొత్తం దేవతల యొక్క స్వర్గముకున్న కూడా ఇది మించిపోయి ఉండలా సుధామున ఒక ఇల్లు అంత బాగుండాలా సుధామపురి అంటే అంత బాగుండాలని చెప్పేసి అప్పుడే భగవంతుడు అనుకున్నాడు అప్పుడే శాస్త్రం అంత అనుకునిందంటే ఒక పిడుగులు అటుకులు తిన్నప్పుడు అయిపోయే కథ మొత్తం ఇంకా అంతే మేమంతా ఇంకా అక్కడ పోయి ఉండలేసిందే వాళ్ళ ఇంట్లో ఊడ్చే పని మాకు ఇస్తాడేమో ఇంకా దేవాది దేవుడు అంత సరెండర్ అయినప్పుడు ఇంకా మా పరిస్థితి మేము సామాన్య దేవతలు నాకు పరిస్థితి ఏమేమన్నా ఇంకా వాళ్ళ ఇంట్లో గార్డెన్కి నీళ్ళు పోసే పని ఏమందని చెప్పేసి వాళ్ళు అక్కడే భయపడిపోయినారండి ఇంకా మన కథ అయిపోయింది చూడు కృష్ణుడు సుధామున ఒక ప్రేమానికి పడిపోయినాడు అది భగవంతుని యొక్క హృదయం అది భగవంతుని యొక్క ప్రీతి భగవంతుని యొక్క సుహృదం సర్వభూతానం భగవంతుడు ఆయన ఆయన ఫ్రెండ్ అంటారు అన్ని హృదయం నుండి ఫ్రెండ్ ఆయన మన కానీ మనం ఆయన వైపు చూడట్లేదు మనం ఎక్కడో మాయ వైపుకు పోయి పోయి పోయి ఆ మన నిజమైన ఒక మిత్రుని మర్చిపోయిన వల్ల మన జీవితంలో రకరకాల కష్టాలు పడుతున్నాం మనం నిజమైన ఫ్రెండ్ ఇక్కడ మనం వచ్చిందంటే మనకి ఏ బాధలు ఉండదు బాధలున్నా కానీ శాస్త్రం ఏం చెప్తుంది పురంధరదాసులు అంటారు సుఖవాగిరలి దుఃఖవాగిరలి ఎందెందిగూ నీ సక సకనాగిరు నాకు కష్టం రాని నాకు దుఃఖం రాని నాకు సుఖం రాని కానీ ఎప్పుడు కూడా నీవు నాకు ఫ్రెండ్గా ఉంటే చాలు నేనెందుకు పేదవాడు కృష్ణ నేనెందుకు పేదవాడు అని చెప్పి బృందదాస్ అన్నాడు నేనెందుకు పేదవాడు నానేకే బడవను నానేకే పరదేశి నా నాకేం గతి లేదని నేను ఎందుకు బాధపడాలా ఉట్టిసిదా స్వామి నీవు నాకు నా తండ్రి నీవు ఉన్నప్పుడు నాకు నేను ఎందుకు పేదవాడని బాధపడాలా అని చెప్పేసి నాకు అష్ట అష్టమూర్తి నీవు నాది వచ్చి నవరత్నాలు నీవు ఉన్నావు నీవు నా దగ్గర ఉన్నప్పుడు నా ఒక్క పెట్టి లోపల నీవు ఉన్నప్పుడు నా ఒక కబోట్ లోపల నీవు ఉన్నప్పుడు అంటే నా ఒక హృదయంలో ఈ నవరత్నాలు ఈ భగవంతుడే ఉన్నప్పుడు నాకెందుకు బాధ ఇన్ని రకాల అష్టలక్ష్మికి ఒక అధిపతి స్వామి శ్రీకృష్ణుడు నా హృదయంలో ఉన్నప్పుడు నేనెందుకు డబ్బులు లేదు నేనెందుకు అది లేదు ఇది లేదు బాధపడాలా నువ్వు నాతో ఉన్నప్పుడు అని చెప్పేసి పెద్ద పెద్ద ఆచార్యులు చెప్తారు అట్లా భగవంతుని అనుగ్రహం ఊహించలేము ఆయనకు నిజంగా శరణాగతి పొందిన వాడిని అనన్యశ్చింత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహమ్యం పూర్తి శరణాగతి పొంది హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే ఎప్పుడు ఆయన స్మరణ చేసేవాడిని తప్పకుండా వాళ్ళకి ఏమేమి కావాలన్నా భగవంతుడు మంచిగా చూసుకుంటాడు యోగక్షేమం వహమ్యహం అట్లా ఈమె చెప్తుంది అంత కొద్దిగా అటుకులు ఇచ్చేసి ఆ బ్రహ్మాండ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే ఈయనకి సరెండర్ అయిపోయినట తను చూపించిన ప్రేమ ఆయనకి నేను ఏమాత్రం కొద్దిగా సేవ చేసుంటే ఈ వైతమానిది స్వామికి నా పట్ల ఎట్లా దయ చూపించుంటాడు ఇప్పుడు నాకు ఈ పరిస్థితి వచ్చి ఉంటుందా ఈ ఊరు వదిలేసిపోదాం ఇక్కడ ఉండడానికి నాకు అర్హత లేదు అని చెప్పేసి బాధ కలిగేంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటే నేను ఆయనకి ఏ రకమైన ఆయన ప్రేమించి ఒక సేవ చేయలేదే కుచేలుడు అంత కష్టపడి వచ్చినాడు ఆ ఒక వయసులో వచ్చేసినాడు నడుచుకుంటూ వచ్చినాడు అంత దూరం నుంచి తన ఒక కృష్ణుని నా ఫ్రెండ్ని చూసిపోదామండి మా ఇల్లు అంత దూరం ఏమి లేదు ఇక్కడే పక్కనే ఉండేది నేను అంత కష్టపడి ఆయన చూడడానికి ఏం రాలేదు ప్రతిరోజు నేను రాలేదు ఇక్కడికి గుడికి వచ్చి పోని వచ్చినప్పుడు ఏమని ఒక ఎండిపోయిన అటుకులన పట్టుకొని వచ్చి ఉంటే దాన్ని తినేసి ఆనందపడి ఉంటాడు స్వామి ఫోన్లే భక్తులు భక్తితోటి వాళ్ళ వాళ్ళ లెవెల్కి తెచ్చిస్తారు ఏ తామాం ప్రపద్యంతే తాం సతైవ భజామ్యాం వాళ్ళ అను వాళ్ళకి ఏమో అనుకూలంగా వాళ్ళు వాళ్ళు తెచ్చి పెడతారు ఏం నేను తిన్న తిని తీరా నేను వాళ్ళని అనుగ్రహించాలని తీసుకునేవాడు కదా పత్రం పుష్పం పొలం తయ్యం యోమే భక్తి ప్రయశతి తదహం భక్తి ఉపరతం అష్టామి ప్రయతాత్మన మంచి హృదయంతో మనించి మనస్తోటి భక్తితోటి తెస్తే నేను తీ తీసుకుంటానని చెప్పి శాస్త్రం ద్వారా చెప్పినాడు కదా స్వామి సో అటువంటి స్వామికి నేను ఏం తీసుకొని వచ్చి ఉంటే నాకు పూర్తి అనుగ్రహించేవాడు నాకు అనుగ్రహించలేదంటే నేను ఆయన హృదయంలో ఆయన మనసులో నా ఒక రూపం పడలేదు నా మనసు ఆయన వైపుకు పోలేదు ఆయన అనుగ్రహం నా వైపుకు రాలేదు అందువల్ల కదా ఈ జీవితంలో నేను ఇంత కష్టపడేది సో నేను ఎందుకు ఇక్కడ ఉండాలా ఆయనకు సుధాముడిలాగా చిన్న సేవ చేసి ఉంటే చిన్న ఒక అటుకులను తెచ్చి ఉంటే నాకు ఈరోజు ఇక్కడ ఉండిపోయి ఉండొచ్చు ఏదో ఆయన అనుగ్రహిస్తాడు ఎప్పుడైనా నాకు ప్రాబ్లం లేదు నాకు ఇక్కడ హ్యాపీగా ఆయనతోటి ఉండొచ్చు సేవ చేస్తూ చూస్తూ ఉండొచ్చు ఏదో ఒక చిన్న సేవ చేసినా కానీ ఆయన ఒక ఆయన ఒక అనుగ్రహానికి కొద్ది మాత్రం అనుగ్రహానికి నేను పాత్రడై ఉంటే నేను బాగుండేవాడు కదా నేను అట్లా చేయలేదు స్వామి రామంజుల వారే నేను అట్లా చేయలేదు కదా నేను ఎందుకు ఇక్కడ ఉండాలా నేను బయలుదేరుతానని చెప్పేసి నేను బయలుదేరిపోతా ఉంటుంది చెప్పేసి బయలుదేరి రెడీ అయితే రామంజుల వారు ఒకే ఒక క్వశ్చన్ అడిగింది ఆమెను ఎందుకు పోతున్నావు అని చెప్పేసి ఎనభై ఒకటి బదులు చెప్తుంది ఎందుకు వెళ్తున్నాం చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ ఏం చెప్తుందని రేపు తెలుసుకుందాము శ్రద్ధతోటి వినిందా అన్ని భక్తులకు అదే పూర్వక నమస్కారాలు చెప్తూ ఈ ప్రవచనము ఇక్కడ ముక్తాయం చేస్తున్నాము జగద్గురు శిల ప్రభుపాదికి శిల గురుదేవికి తాయి గోర ప్రేమనందే హరి హరి ఓ